పోస్ట్ కార్డు పోస్ట్ కార్డు పోయి వస్తావా పల్లె నుండి ఢిల్లీకి పారిపోతావా ఢిల్లీ నుండి పల్లెటూరికి తిరిగి వస్తావా పోస్ట్ కార్డు పోస్ట్ కార్డు పోయి వస్తావా పొట్టి బావుకు చిట్టి మరదలి ఫోటో ఇస్తావా మామ బిడ్డకు నా మంచి మాట చెప్తావా పోస్ట్ కార్డు పోస్ట్ కార్డు పోయి వస్తావా చిన్ని చెల్లికి అన్న మాట చెవిలో వేస్తావా అత్తమామకు అల్లుడొచ్చే వార్త చెప్తావా పోస్ట్ కార్డు పోస్ట్ కార్డు పోయిరా అమ్మ